ఇంకా రెండు నిమిషాల సమయం ఉన్నది ఈ రోజుతో ఈ భాగం ధర్మస్కంధములు ఓంకారోత్పత్తి అనే ఈ భాగం పూర్తి తర్వాతి భాగం సిద్ధంగా ఉంది మన పైడిరాజు గారు దీన్ని సిద్ధం చేసి పెట్టారు ఇది సోమవారం ఆరంభం చేద్దాము మంచి ఉపాసన అంతర్యామి బ్రాహ్మణం ఉపాసనా బ్రాహ్మణం ఉపాసన అంటే అలా ఉండాలి నమ హరి ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం బ్రహ్మ నిరాకుర్యాం మమ బ్రహ్మణే నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తు నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి ఇక్కడే ఉంటుంది స్థితికంతా మంచిది తాన్యభ్యనపద్ తేభ్యోభిదత్తేభ్య ब्रह्मणा ओङ्कार एव इदं सर्वम् ओङ्कार एव ఇదం సర్వం ప్రజాపతి అంటే సృష్టికర్త అంటే అభిప్రాయం ఏమంటే ఇది వైదిక సృష్టి ప్రక్రియ నేను ఇంగ్లీష్ లో కాస్మాగోని అని అంటారు బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్ లో ద బుక్ ఆఫ్ జెనెసిస్ అని ఒక భాగము కలదు దాంట్లో ఈ సృష్టి ఎలా జరిగింది అది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా వర్ణిస్తారు దాంట్లో దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు స్వర్గంలో ఉంటాడు ఆయన అలా మొదలుపెట్టి వర్ణిస్తారు ఆయన సోమవారం నాడేమో సోమవారం కూడా అప్పుడు ఇంకా సృష్టి లేకుండానే సోమవారం ఏం చెప్పమంటారు సృష్టి వచ్చాక సోమవారం సృష్టి రాకుండానే సోమవారం మన వాళ్ళు అలాగే ఉంటారు మన పౌరాణికులు ఎంతకంటే పెద్ద ఉద్ధరించేది ఏముండదు ప్రశ్న అడగకూడదు ప్రశ్న అడిగితే వాడిని అక్కడి నుంచి పంపించేయడం లేకపోతే వాడిని ఆ మనిషిని ప్రశ్న అడిగి వాడిని వాడిని డిమోరలైజ్ చేసేయడం వాడి మీద ఒక ఒక దుమ్ము రేవకు రేగొట్టి వాడిని డిమోబిలైజ్ చేసేస్తే వాడు నోరు వదిలి వదలుకుంటాడు అలాగా దీన్ని స్పిరిచువల్ అథారిటేరియనిజం అని అంటారు నేను చాలా ఫేస్ చేశాను అలాగే ఫేస్ చేస్తూ ఉంటా కూడా నేను పట్టించుకోను పట్టించుకోకుండా అందరినీ ఆశీర్వదించుకుంటూ ముందుకు పోతూ ఉండడం అంతేకాదు మనకేమీ ఎఫెక్ట్ పడదు కానీ అది మనస్సుకు పెట్టుకుంటే మనకి సమాజంలో మిత్రులు శత్రువులు అలా తయారవుతుంది ఇంకా అలాంటి పొరపాటు చేయకూడదు మనకి మిత్రుడు శత్రువులు ఎవరు లేరు అందరూ ఒకే పరమాత్మ ఫస్ట్ సో కాబట్టి ఈ ఈ కథలు ఇలాగే ఉంటాయి సృష్టి లేకుండా ఒక ఆయన ఉన్నాడు అన్నట్టుగా అది ఎలా కుదురుతుంది సైంటిస్టులు కొంత బాగా మాట్లాడతారు వాళ్ళు ఏమంటారంటే సృష్టికి పూర్వం ఆ మ్యాటర్ లేదు మ్యాటర్ కదా సృష్టి అంటే ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ నుంచి వచ్చింది అంచేత ఎనర్జీ నుంచి సృష్టి పడింది ఎంత ఎనర్జీ ఇన్ఫినిట్ ఎనర్జీ అది ఒక బాల్ కింద ఉండేది ఆ బాల్ కింద ఉండేదనే ఐడియా కూడా వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పుకుంటారా సైన్స్ అంటే మరి అలా ఉంటుంది ఇప్పుడు ఉన్న ఈ జగత్తు అది ఎలా విస్తరిస్తుంది అది యాకోచాన్ని చెందుతూ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అలా పెరుగుతూ ఇప్పుడు చూసినప్పుడు మీకు ఇలా పెరుగుతోంది అనుకోండి అది ఆరంభంలో ఎలా ఉండాలి బాగా దగ్గరగా ఉంటుంది అంటే ఒక బాల్ ఆ బాల్ లోపల ఎనర్జీ ఉంటుంది ఎంత ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంది ఇన్ఫినిట్ కాబట్టి కారణంలో కూడా కార్యంలో ఇన్ఫినిట్ ఉంటే కారణంలో ఇంకా ఇన్ఫినిట్ ఉంటుంది కాబట్టి ఇన్ఫినిట్ ఎనర్జీ ఒక బాల్ ఆ ball of energy infinite energy వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారు వైలం అని పేరు పెట్టారు ఇంగ్లీష్ లో వైఎల్ఈఎం e దాని పేరు మీరు డిక్షనరీ చూస్తే కనపడుతుంది ఆ పదం వైలం సృష్టి పూర్వంలో అది కనుక దాన్ని వాళ్ళు ఏమన్నారంటే ప్రైమార్డియల్ వైలం అని పేరు పెట్టారు ఆ స్పెల్లింగ్ వైఎల్ఈఎం e అని ఉండేది నేను ఎలమ్మన అనాలేమో అనుకున్నాను వైఎల్జీఎం ఉంటే ఏమనుంటాను ఎవరు అనుకుంటారు అలాగే అనుకుంటారు మేము హై స్కూల్లో అలాగే అనుకున్నాం అప్పుడు నాకు నాసాలో పనిచేసి ఓ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నారు ఆయన హృషికేశ్ వస్తూ ఉంటారు హృషికేశ్ వాళ్ళందరికీ పరిచయం అరుణ్ డాక్టర్ అరుణ్ ఆయన చెప్పారు జలం కాదు వైలం అని చెప్పాడు ఓహో అని రహస్యంగా చెవులో చెప్పాడు సరే అలాగే కాబట్టి సో ఆ ప్రైవార్డియల్ వైలం నుండి ఈ జగత్తు ఉండదు కాబట్టి మీరు ఆ వైలంకి కొన్ని తెలివితేటలు కూడా పెట్టండి అంటే వీడు మ్యాటర్ ఎనర్జీ పెట్టాడు తప్ప తెలివితేటలు పెట్టలేదు కదా తెలివి ఆ వైలంకి కొన్ని తెలివితేటలు కూడా పెట్టండి మీరు ఎందుకు పెట్టడం అంటే చూడండి జగత్తు చూడండి ఎంత క్రమబద్ధంగా ఉన్నదో చపాతీ తయారు చేసి వడ్డిస్తే దాన్ని నోట్లో పెట్టుకోగానే ఆ చేసిన వాళ్ళ తెలివితేటలు మనకు అనుభవానికి వస్తాయే రావా అదేవిధంగా ఈ జగత్తు చూస్తే ఏదో తెలివైన వ్యవహారంలో ఉంది అని అనిపిస్తోంది కదా కాబట్టి ఆ వైద్యులతో కొన్ని తెలివితేటలు పెట్టండి పెట్టడానికి మీకు ఏమైనా అభ్యంతరమా సైంటిస్టులు అన్నారు మాకేమో అభ్యంతరం లేదన్నారు అంచేతనే వాళ్ళు పదాన్ని ప్రయోగించారు ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే పదాన్ని పడాడు ఇంటెలిజెంట్ అంటే తెలివితేటలేగా దాని మీద ఒక పుస్తకం ఒకటి రాశాడు ఫ్రెడ్ హాయిల్ అనే ఒక astronomer astronomer not the other kind ఇంకా వేరే జాతి ఒకటి ఉంది అది కాదు అతను ఒక ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే పుస్తకం ఒకటి రాశాడు ఇదే వ్యవహారంలో ఇంకొక ఆయన ఇంటెలిజెంట్ ఎర్త్ ఇంకో పుస్తకం తెలుగుదేట్లు పెట్టండి దానికి పెడితే ఏమవుతుంది దాని పేరే హిరణ్య గర్భుడు చూడండి సైంటిస్టులు వైదిక స్టోరీ ఆఫ్ క్రియేషన్ రెండు సమానంగా వచ్చే చూడండి సైంటిస్టుల కథలో తెలివితేటలు లేవు వేదర్షుల కథలో తెలివితేటలు అంటే ఆ ఇన్ఫినిట్ ఎనర్జీ విత్ ఇంటెలిజెన్స్ దాన్ని వైదికులు వేద ఉపనిషత్తుల్లోనూ అక్కడ దాన్ని హిరణ్య గర్భుడు అని ఆ హిరణ్య గర్భుడికే ప్రజాపతి అని పేరు హిరణ్య గర్భుడు దాని మీద సూక్తము కలదు ఋగ్వేదంలో మేము ఆ హిరణ్య గర్భ సూక్తాన్ని వర్ణించడం కూడా వినుకుంటాం మీరు కూడా వినుంటారు ఆర్య సమాజం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చి ఉంటుంది ఆ సూక్తం హిరణ్య గర్భస్తమవత్ آفیام وچوری آف انڈیا దాంట్లో మొట్టమొదట ఆ పేరు చూపించేప్పుడు ఈ మంత్రం వస్తుంది మంత్రం కూడా స్వరం కూడా బాగానే పెట్టారు తర్వాత దీన్ని హిందీలో తర్వాత వెళ్ళిపోతుంది ఈ సూక్తం ఇంకా ఉంది ఇది మొదటి మంత్రమే చెప్పాను నేను ఇంకా ఉంది విశ్వ ఉపాసతే ప్రశిషంజస్య దేవా ఛాయామృతం తస్మై దేవాయ హవిషా విధేమ ఎస్య ఛాయామృతం మృత్యు ఏదో సో ఈ విధంగా అహిరణ్య గర్భ సూక్తం అంటే అహిరణ్య గర్భుణ్ణి ప్రార్థిస్తూ వర్ణిస్తూ మహర్షులు స్థుతించినారు అది వేదం ఆర్య సమాజం వాళ్ళు అగ్నిహోత్రం అని వాళ్ళు హోమం చేస్తారు ఈ హిరణ్య గర్భ సూక్తంతో హోమం చేస్తారు ఆర్య సమాజం వాళ్ళ పద్ధతులు చాలా మెచ్చుకోదగ్గవి చాలా ఉంటాయి అదిగో ఆ హిరణ్య గర్భుడికే వేదిక్ లిటరేచర్ లో ప్రజాపతి అని ప్రజాపతి అయినా హిరణ్య గర్భుడు ఉన్నా ఒకటే ఆయనే ఈ సకల జగత్తుని సృష్టించినాడు ఆయననే అంటున్నాను నేను హిరణ్య గర్భ పుల్లింగం కనుక ఆయన అంటున్నాను ఆయనే మొగ ఆడ అలాంటివే లేవు ఇంకా అసలు ఆ ఏమీ రాలేదు ఓకే ఆ హిరణ్య గర్భుడు ఆయన ఏం చేశాడు సృష్టించాడు జగత్తును సృష్టించాడు మూడు లోకాలు ఇది కూడా చెప్పా ఏడు కాదు పద్నాలుగు కాదు మూడు ఇదంతా ఈ పైత్యం అంతా పురాణం నుంచి వస్తుంది పద్నాలుగు ఆ తలగ తలస తలసు తల తల పాతాల పద్నా అడుగున ఈ వెర్టికల్ మోడల్ పైన ఏడు కింద ఏడు అలా ఉంటే మన భూమి మధ్యలో పెడితే పదిహేను అలా అనుకోవచ్చు పై ఏడు ఏడు భూమి ఈ పై ఏడులో ఆ ఏడో అడుగున వెర్టికల్ మోడలు కింద ఏడు అంటే భూమి చదువుకుంటూ పోతే మీకు అతల వితల సుతల తల అతల పాతాలు ఇవన్నీ వస్తాయి అలా ఏమి రావు అని అది that is how the model is వేదంలో చెప్పింది భూ భూవ శువ అది ఎలా తెలుసిన భూ భూవ శువ సైంటిఫిక్ గా ఉంటుంది ఈ మూడు లోకములను ఆయన సృష్టించాడు సృష్టించి దీంట్లో సారాలను కొట్టుకోవాలి మనం అని అనుకున్నాడు కొట్టుకున్నాడు కొట్టుకుని ఆ సారాన్ని నోటితో ఉచ్ఛేదించాడు ఆయన శబ్దరూపంగా ఈ కథ వేదంలో చెప్పే కథ వేదంలో కథలు ఇలా ఉంటాయి ఎవరు ఉచ్ఛేదించాడు భూ ఇంకా ఓ పుట్టలేదు అప్పటికి భూ భువ సువ అని ఉచ్ఛేదించాడు ఉచ్చరించి తర్వాత అవి వాటికి వ్యాహృతులు అంటే ఎందుకు వ్యాహృతి అంటే ఉచ్చరించారు కాబట్టి అంటే మనం కూడా ఉచ్చరించాం ఉచ్చరించండి మీ సొమ్మేపోయా మీరు ఉచ్చరించండి నష్టం ఉచ్చరించి తెలుసుకుని ఉచ్చరిస్తే మీ హృదయంలో ఉండే దోషాలు కూడా పోతాయి ఎంతసేపు నేను నాది నాది నేను అంటూ అలా గురుగుడు గుంసల్లా ఉండకూడదు అప్పుడప్పుడు ఆ పరమాత్మను కూడా కొంచెం భావన చేస్తూ ఉండాలి భూముల్లోకములను భావన చేయాలి అంతసేపు నేను నా భార్య నా కొడుకు నా బావమరిది అంతతో సరిపెట్టేయకూడదుగా ముల్లోకములు కూడా భావన చేయాలి చూడండి నరేంద్ర మోడీ గారు లక్షా పాతి నూట పాతి కోట్ల జనం అంటూ ఉంటారు ఆయన మీరు ఎలక్షన్ చూస్తున్నాయా కదా మీకు పోటీ నాకేమీ లేదన్నాడు నూట పాతి కోట్ల మంది జనానికి పరీక్ష అన్నాడు ఆయనకి పరీక్ష కాదు మీ ఎలక్షన్ ఆయనకి కాదు నూట పాతి కోట్ల మంది జనానికి పరీక్ష వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయో వాళ్ళు వాళ్ళు ఆశీర్వదిస్తే నేను వస్తాను వాళ్ళు అక్కర్లేదు అనుకుంటే మరీ మంచిది ఆయన పద్ధతి ఎలా ఉందంటే ఈరోజు పాఠం వద్దని అన్నారు అనుకోండి పోలేండి ఆయన రాని ఆశీర్వదించి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు ఆయన కాబట్టి అలాగా పెద్ద దృష్టి ఉండాలి దృష్టి ఉండకూడదు పింక్ దృష్టి సో అటువంటి దృష్టి ఈ భూ భువ సువ అని మూడు వ్యాహృతులు ఆ వ్యాహృతులు ఎంత గొప్పవంటే వాటిని గాయత్రి మంత్రానికి ముందు కిరీటం పెట్టినట్టుగా పెట్టారు గాయత్రి మంత్రం అంటే తత్తు నుంచే ప్రారంభం అవుతుంది తత్సవితు అని దానికి ముందు ఈ భూభువస్సువ పెట్టారు మూడు లోకాలు సరే మంచి ఇంతవరకు అయ్యింది పాఠం నేను మీకు ఒకసారి గుర్తు చేశా తర్వాత ఏం చేశాడు ఆయన అక్కడతో ఊరుకోలేదు ఆయన కానీ అభ్యత అని భాష్యం కూడా అయిపోయింది కదా అంతవరకు అది మంత్రం చెప్పి భాష్యం చెప్పాలి రెండో మంత్రం భాష్యం కూడా అయిపోయింది కానీ అభ్యతపత్ సో క్రితం క్లాస్ లో ఇంతవరకు వచ్చాం మూడు వ్యాహృతులు పుట్టినవి ఆ మూడు వ్యాహృతులను మరింత సారమును లాగినాడు వాటి నుంచి అలాగా సారం తీయడం వసంత కుసుమాచార రసం దృష్టాంతం చెప్పాడు నేను మళ్ళీ సారం తీశాను సారం తీస్తే తేభ్య అభిలప్తేభ్య అంటే సారం ఎలా తీశాడు వాటిని బాగా ఆలోచించినాడు భూ భువ సువహ ఈ హల్లుల్ని తీసి పారాయి ఎందుకు ఈ హల్లులు అని అలా ఆలోచించి ఆలోచించి దాని నుంచి స్థానం లాగితే ఓం వచ్చింది ఓకే ఓంకార సంప్రాస్త్రవత్ అదే చూసాం అది ఓంకారము బయటకు వచ్చింది ఈ సంప్రాస్త్రవత్ అనే మాట చూస్తే దిష్టిని చేశాడు డిస్టిలేషన్ చేస్తే ఓంకారం వచ్చినట్టుగా వచ్చింది అంటే మీ హృదయంలో ఒక చర్ని ఒక మంథనము అవ్వాలి హృదయంలో ఒక డిస్టిలేషన్ అవ్వాలి అయినప్పుడు మీకు ఆ వివేకము ఉద్బుద్ధమై ఓ అనేటువంటి ఆ శబ్దం ఉత్పన్నమవుతుంది ఆ విధంగా ఓంకారం పుట్టింది ఈ ఓంకారం ఎలాంటిదంటే ఇప్పుడు చూడండి నోటితో మీరు పలుకుతారు కదా నోటితో పలికేప్పుడు ఈ పలుకు ఎక్కడ మొదలవుతుంది కంఠం దగ్గర మొదలవుతుంది ఇక్కడ కంఠం దగ్గర మొదలయ్యే సౌండ్ ఏమిటి అంటే అలాగా ఆ సౌండ్ ఏమిటో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి కొంచెం నోరు ఇలా తెరిచిపెట్టి సౌండ్ చేయాలి సౌండ్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది ఆ అని సౌండ్ వస్తుంది అది మొట్టమొదటి సౌండ్ తెలుగును మూసేసి ముక్కుతో సౌండ్ చేయాలి ఏదో మూసి ఎందుకంటే ఆఖరి సౌండ్ అది అది మకారం అకారం మొదలు మకారం ఆఖరం ఇంకా మధ్యలో మధ్యలో అంటే ఎక్కడ కంఠం నుంచి పెదవులు దాకా మధ్యలో కంఠం నుంచి పెదవులు దాకా మధ్యలో కాబట్టి మీరేం చేస్తారంటే పెదవులను అలా గుండ్రంగా సున్నాలాగా పెట్టాలి అని పెట్టాలి పెట్టి కంఠం నుంచి సౌండ్ తీసుకురావాలి పెదవుల్ని గుండ్రంగా పెట్టి ఆ వస్తుందా ఈ వస్తుందా ఇవే వస్తుంది అలా పెట్టి పలకాలి ఊ ఊ ఆ ఊ వచ్చినప్పుడు కూడా మీరు చూసుకోండి ఊ ఎలా వచ్చింది కంఠం దగ్గర మొదలై మొత్తం నోటినంతని కవర్ చేసుకుని పెదవులతోటి ఆఖరి ఇట్లా వస్తూ ఉంటుంది మీరు చూసుకోండి ఊ ఊ అని కాబట్టి ఆ మొదటి సౌండ్ మా ఆఖరి సౌండ్ మధ్యంత ఎలా ఉంది ఊ ఈ మూడు కలపండి ఆ ఊ కలిపితే ఓ అవుతుంది మీరు ఓ పలికేప్పుడు చూసుకోండి ఓ పలికేప్పుడు మొదట ఆటో ఆ మొదలైనట్టుగా మొదలై ఊ ఆఖరైనట్టుగా అవుతుంది ఓ కంఠంతో మొదలై పెదవులతో ఆఖరవుతుంది అంచేతనే దంతం పెట్టేదంటే ఎంగిలైపోతుంది ఓకే ఎంగిలైపోకూడదు కొంతమంది ఆ ని ఊమ్ అనేస్తారు కూడా ఎందుకంటే ఆ ఊ అంత గట్టిగా ఉంది దాంట్లో దయచేసి ఆసనం ఉన్నదా ఆ ఊ ఎంత గట్టిగా ఉందంటే మీరు కనుక మనస్సు సరిగ్గా పెట్టకపోతే అది ఓ అవడానికి వదిలి ఊ అయి కూర్చుంది ఊ కాబట్టి అలా పెట్టి ఓ నేను రెండు రకాల ఉచ్చారణ చూశాను ఒక ఆయన ఊమ్ అంటూ ఉంటాడు ఊమ్ కదా ఓం అని నేను హెచ్చరిక చేసుకుంటాను ఇంకొక ఆయన ఓం అంటున్నాడు అదిగో ఎంగిల్ చేస్తున్నావు అని నేను ఎంగిల్ చేయడం ఏంటంటే మరి పెదవులు తగిలితే దంతం తగిలితే ఇప్పుడు మీకు భోజనం చేసే ముందు పరిశోధనం చేసి నోట్లో వేసుకుంటారు అది దంతాన్ని తగలకూడదు ఎంగిల్ అవుతుంది అలాగే ఓంకారం దంతాన్ని తెలిస్తే ఎంగిలైపోతుంది రామకృష్ణ బ్రహ్మహంస అన్న ఏమన్నారంటే బ్రహ్మకి నిర్వచనం చెప్తే బ్రహ్మ ఎంగిలైపోతుంది ఎతో వాచో నివర్తతే ఆ మాట చెప్తూ వాక్కులతో కనుక బ్రహ్మను నువ్వు నిర్వచనం చేసేవా ఓ బ్రహ్మ చూటా అవుతాయా ఎంగిల్ అయిపోయింది బ్రహ్మ అని ఇప్పుడు ఓంకారాన్ని ఎంగిల్ చేసి పెట్టకూడదు అనే ఉచ్చరిస్తారు ఓంకారాన్ని ఉచ్చరించేప్పుడు గాలి బయటకు వస్తుంది మీరు చూసుకోండి పీలుస్తూ ఉచ్చరించడం కుదరదు మీరు ఎలా అయినా సరే మేము ఉచ్చరించేస్తున్నామంటే అవుతుంది కానీ అలా చేయకూడదు సహజంగా ఉచ్చరించాలంటే తగ్గ గాలి పీల్చుకుని ఉచ్చరించాలి కాబట్టి నిటారుగా కూర్చుని ఉచ్చరిస్తారు ఎందుకంటే ఓంకారం అది బొద్దు దగ్గర నుంచి వస్తుంది సౌండ్ అది వచ్చి కంఠంలో బయటపడింది తప్ప రావడం బొడ్డు దగ్గర నుంచి వస్తుంది ఆ ప్రాణశక్తి కాబట్టి నిటారుగా కూర్చుని నిండా గాలి తీర్చుకుని విడిచిపెట్టేప్పుడు ఉచ్చరించాలి ఇది ఓం ఇప్పుడు ఈ ఓం ఎలా ఉందంటే మంచి దృష్టాంతం ఇప్పుడు ఆకు తీసుకోండి మీరు రావి ఆకు తీసుకోండి రావి ఆకు ఇలా ఉంటుంది కదా ఈ రావి ఆకు అంతా పచ్చగా నవనవలాడుతూ ఉంటుంది దానికి కావలసిన ఆ ఆ శక్తి రసశక్తి ఆ ప్రాణశక్తి రసం కావాలి కదా అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ చెట్టు నేలలోంచి తీసుకుని కాండంలోంచి పైకి వచ్చి కొమ్మలోకి వచ్చి కొమ్మలోంచి చిన్న కొమ్మలోకి వచ్చి కొమ్మలోంచి తొడిమిలోకి వస్తుంది కాబట్టి తొడిమ ఆ తొడిమ తొడిమ నుంచి ఈనె ఈనె అంటారు ఈనె ఆ ఈనె ద్వారా ఆ ఈయనకి ఇటు మళ్ళీ ఫైబర్లు ఉంటాయి వాటి ద్వారా ఆకంతా కూడా రసంతో నిండి నవనవలాడుతూ ఉంటుంది రావి ఆకు ఏమండి ఆ ఈయనె శంకు అని ఉంది సరే మంత్రంలో శంకు అంటే ఈనె ఆ ఈయనె ఆ ఆకుకి కావలసిన ప్రాణశక్తిని అంతని కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది సరిగ్గా విధంగా ఆటో మొదలుపెట్టి ఈయనలాగా వచ్చి ఉమ్ముతో అంతమయ్యే ఓంకారము మీ వాగింద్రియానికి ప్రాణము ఆ వాగింద్రియంతో అంటే నోటితో మీరు ఏ మాటలు మాట్లాడినా ఎన్ని మాటలు మాట్లాడినా మంచిగా మాట్లాడినా తిట్టినా ఏం ఏం మాటలు మాట్లాడినా మంత్రాలు చదివినా పద్యాలు చదివినా తప్పులు చదివినా ఉప్పులు చదివినా అన్నింటికి కావలసిన శక్తి ఈ ఓం అనే ఈయన వంటి ధ్వని వల్ల వస్తోంది ఓకే అది శంకు అంటే సో ఈ ఓంకారం తత్ అది ఎలాంటిదంటే యథా శంకున సర్వాణి పర్ణాన్ని సంతృన్నాని మీరు ఆకు రాజు చెట్టే అక్కర్లా ఏ చెట్టు అయినా సరే అరిటాకు తీసుకున్నా ఈయనలాగా వస్తుంది మధ్యలో దానివల్లే ఆకుకి ప్రాణశక్తి వస్తూ ఉంటుంది రసం వస్తూ ఉంటుంది ఆకులన్నీ కూడా అలాగే అయిన ద్వారా రసము అనుగ్రహించి బతికింపబడుతూ ఉంటాయి అలాగే ఏవం సంఖ్య ఇదే విధంగా ఓంకారేణ సర్వాక్ సంతృణ మీ వాక్ అంతా కూడా అంటే మీరు పుట్టింది మొదలుకునే మాటలు వచ్చినప్పటి నుంచి మాటలక్కర్లా పుడితోనే కెవ్వుమని ఏడుస్తారుగా అప్పటి నుంచి ఆఖరి ప్రాణం పోయి ఇంకా మాట్లాడడం ఆగిపోయినంత వరకు ఎన్ని మాటలు మాట్లాడాడో ఆ వాక్ అంతా కూడా సర్వ వాక్ అన్ని దాంట్లో అన్ని వచ్చేస్తాయి పండితులకే పండితులు శాస్త్రాలు వేదాలు వల్లిస్తారు అన్ని నుంచే వచ్చేస్తాయి ఒకప్పుడు కొట్లాడినప్పుడు తిట్టినప్పుడు కొట్టుకున్నప్పుడు అన్ని దాంట్లోంచే వస్తాయి మొత్తం వాక్ అంతా కూడా ఆ ఓంకారం అనే శక్తి చేతనే అది పరిపుష్టము చేయబడుతూ ఉన్నది సంతృప్త దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఈ వాక్ అంతా కూడా ఓంకారమే ఇదం సర్వం ఓంకార ఏవా అంటే జగత్తు కూడా ఎందుకంటే జగత్తు అంటే రూపములు రూపములకు నామములకు విడదీయరాని సంబంధం రూపము నామము రూపము శివుడు నామము పార్వతి వాగర్థావివ సంపృక్తం వాక్కు పార్వతి అర్థము శివుడు విడదీయలేదు వాటిని రెండింటినీ విడదీయలేదు కలిసే ఉంటాయి కాబట్టి మీ నోట్లో ఉన్న నామరూపాలు నామాలని బయట జగత్తులో ఉండే రూపాలని విడదీయలేదు రెండు కలిసే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఘటము అన్నారనుకోండి బయట ఉండే ఘట ఆకారము నీ నోట్లో ఉండే ఘట శబ్దము రెండింటినీ విడదీయలేదు ఓకే కాబట్టి ఈ జగత్తంతా కూడా అంటే రూపములు సకల నామముల ద్వారా అంటే మొత్తం నామములని ఆ ప్రపంచము అంటే ఇప్పుడు ప్రపంచం రెండు రకాలైంది రూప ప్రపంచము నామ ప్రపంచము రూప ప్రపంచమునంతను నామ ప్రపంచము వ్యాపించి ఉంటుంది నామ ప్రపంచమునంతను ఓంకారము వ్యాపించి ఉంటుంది పైన ఘటం ఉంటే నోట్లోంచి ఘట శబ్దం వెళ్ళి దాన్ని వ్యాపిస్తుంది కదా దానికి సంకేతం కదా కాబట్టి రూప ప్రపంచమునంతను నామ ప్రపంచము వ్యాపించి ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో ఉండే వస్తువుల లిస్టు తయారు అనుకోండి పెద్ద లిస్టు ఇంట్లో ఉన్న వస్తువులు కాకపోతే కొన్ని అల్మైరాలో ఉండే వస్తువులని లిస్టు చేసుకున్నారు ఇప్పుడు ఆ అల్మైరాలో వస్తువులు రూప ప్రపంచం ఈ లిస్ట్ ఏమిటి నామ ప్రపంచం ఈ లిస్ట్ లో ఉండే నామ ప్రపంచము అల్మైరాలో ఉండే రూప ప్రపంచాన్ని వ్యాపించి ఉంటుంది కదా మరి ఓకే ఈ నామ ప్రపంచమునంతరం ఏది వ్యాపించి ఉంటుంది ఓంకారము వ్యాపించి ఉంటుంది కాబట్టి అదే ఓంకారమే నామ ప్రపంచము నామ ప్రపంచమే రూప ప్రపంచము అలా భావన చేయాలి దీన్ని భావన చేయడం అంటే ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి మన ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళొచ్చు ఆటో ఆయనకు వంద రూపాయలు ఇచ్చింది దీనికోసం అందరూ తిరుపతి ఎందుకు వెళ్ళడం మన ఊళ్ళో దేవాలయాలకి వాటికి జనాలు లేదని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరందరూ బస్సులకి తిరుపతి వెళ్ళిపోతే ఆరు మాసాలకు ఒకసారి తిరుపతి వెళ్దామనే కానీ పోనీ ఇక్కడ ఉన్న దేవాలయానికి వారానికి ఒకసారి వెళ్ళొచ్చు కదా డబ్బు ఖర్చు ఉండదు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది సో దేవాలయానికి వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారు దేవాలయానికి వెళ్ళి మీరు ఏం చేస్తారో చెప్పండి నాకు నేను ఐ వాంట్ నో ఏం చేస్తాను అంటే నువ్వు రా నేను వస్తాను నీతో నువ్వేం చేస్తావో చెప్పు నన్ను ఏం చేయమంటావో చెప్పు నువ్వు చేసి చెప్పు అదే చేస్తాను వెళ్ళి ఏం చేస్తావు చూస్తాను చూడడానికి అక్కడ ఏముంటుంది చూడడం కాదు చూపు చూడడం ఉంటుంది చూపు ద్వారా భావన చేస్తాను ఏమిటి భావన చేస్తారు దేవుణ్ణి భావన చేస్తారు మరి అదే దీని పేరే భావన ఇది వేదిక వైదిక ఉపాసన గోపాల్ గారు నాకు ఆర్టికల్ ఇచ్చారు ఒక పుస్తకం గురించి దాంట్లో ఆయన చాలా విస్తారంగా రాస్తాడు వేదకాలంలో దేవాలయములు లేవు ఇప్పుడు ఆ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఆయన మంచి పుస్తకం ఒకటి రాసి పెట్టారు నేను ఎందుకు ఎప్పటి నుంచి చెప్తున్నానంటే నా గొప్ప కాదు నేను వేదం వల్లించా నేను ఇదో ఘనకార్యం చేశాను అది ఎలా చేశానని మీరు అడగద్దు చేశానంటే నాకే ఆశ్చర్యం ఎందుకంటే సంసార బాధ్యతలు మోస్తూ సంసారంలో వచ్చే ఒడుదుడుకులన్నింటినీ అధిగమిస్తూ ఆ తంటాలు పడుతూ పడుతూ పడుతూ ఆ దోసందులో ఈ వేదాన్ని వల్లించడం అనే ఒక పని ఒకదాన్ని పెట్టుకుని దాన్ని ఒక బండ బండగా వల్లించి పెట్టిన రోజు ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు నన్ను దాంట్లో పదో వంతు పని కూడా నేను చేయలేను అంత పని చేసి పొగలు రాత్రి అనేది తేడాని పక్కన పెట్టేసి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా దీని బాత్కో ఏం కట్టే అంటూ ఉంటారు ఆ విధంగా తెల్లవారుధం లేదు పొగలు లేదు రాత్రి లేదు ఆ వేదాన్ని అలాగే వల్లించి పెట్టాము ఎందుకు వల్లించామో వల్లించాం ప్రారంభాధీనంగా మన జీవితంలో వచ్చింది తర్వాత ఇంకా అంతటి వల్లన అది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కుదురుతుంది తప్ప ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే పోతుంది సో మొత్తానికి వేదం అంతా వర్ణించా అయితే నా వేదం వల్లించడానికి వేద పండితుల వేదం వల్లించడానికి తేడా ఉంది ఆ తేడా ఏమిటంటే నాకు ఆ మంత్రం అర్థం చక్కగా తెలుస్తూ ఉంటుంది అదే తేడా అలా ఎందుకు తెలుసుకోవాలి ఏమో మరి నాకు తెలియదు అలా ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోండి ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే మీకు అర్థం తెలుస్తుందా అలాగే ఎందుకు తెలుస్తుందంటే తెలుసుకోండి సంస్కృత భాష మీద మనకి ఆ రకమైన పెద్దలు ఆ రకమైన ఉపకారం చేసి పెట్టారు సంస్కృతము తర్వాత వైదిక సంస్కృతం కూడా నాకు బాగా అభ్యాసమైనది నేను యాసిక నిరుక్తము ఇత్యాదులన్నీ అధ్యయనం చేసి ఆ వేద భాష్యాన్ని బాగా చదువుతూ ఉండడము వేద భాష్యం పాఠం చదువుకుని ఎవరు ఎక్కడెక్కడికో పరిగెత్తేవారు నేను వేద భాష్యం నేనే చదివేసుకునేవాడిని నాకు మా నాన్నగారే చెప్పారు వేద భాష్యం నువ్వు నువ్వే చెప్పచ్చు పాఠం నువ్వు మళ్ళీ ఇంకో చోటు పాఠానికి వెళ్ళక్కర్లేదురా ప్రతిదీ పాఠం ఏమిటి ఇంకా నువ్వు చదువుకో చెప్పారు కరెక్టే కదా నేను చదవడం ప్రారంభిస్తే దాంట్లో ఇంకా పాఠమే అక్కర్లా మనం చదువుకోవచ్చు సంస్కృతము శాస్త్ర పరిచయం ఉన్నట్లయితే ఆ వేద మంత్రాలన్నీ చూస్తే ఎక్కడా టెంపులు దేవుడు ఈ మాటే ఉండదు అసలు ఎనభై రెండు పన్నాలలో దేవుడు దేవాలయం అనే మాటే ఉండదు దేవాలయం అనే మాటే ఉండదు దేవుడు అనేది మనం అనుకుంటున్నట్టుగా ఉండదు చేతులు కాళ్ళు నెత్తి కిరీటం చెవుల కుండలాలు అది మన ఊళ్ళో ఉన్న పెద్ద ఆయన వాళ్ళు అయ్యి ఉంటారుగా జమీందార్ గారు అయ్యి ఆయన ఎత్తి కిరీటం పెట్టుకుని చెవికి కుండలాలు పెట్టుకుని చేతికి బంగారం వాచి పెట్టుకుని నాలుగు ఉంగరాలు పెట్టుకుని వెళ్తుంటే ఎవరు అయి ఉంటారు జమీందారు గారు అయి ఉంటారు లేకపోతే దత్తుడు అయి ఉంటాడు అలాంటి చేసే ఉండదు కానీ వేదంలో దేవుడు అలా ఉంటాడు వేదంలో దేవుడు హిరణ్య గర్భ సమవర్తాగ్రే సదాధార పృథివీ ఆయన ఈ భూలోకాన్ని సువర్ లోకాన్ని కలిపి ఉంచినాడు అలా ఉంటుంది వేదంలో దేవుడు అలా ఉంటాడు ఆత్మదా బలదా ఎవడైతే నీకు ఆలోచించే శక్తిని ఇచ్చినాడో అవయవములకు పనిచేసే శక్తిని ఇచ్చినాడో ఛాయామృతం మృత్యు అనేదో ఆయన అమృత స్వరూపుడు ఆయన ఛాయయే మృత్యువు ఇలా ఉంటుంది వేదంలో మంత్రం ఇలా ఉంటుంది వేదంలో దేవుడు ఇలా ఉంటాడు వేదంలో దేవుడు ఇదో కుండలాలు ఇలా ఉండడం ఈ అలంకార ప్రియ అని అలంకార ప్రియుడు దేవుడు అని వీళ్ళు అంటారే వీళ్ళు అలంకార ప్రియుడు దేవుడు కాదు వీళ్ళు అలంకారం మొన్న ఒక కళ్యాణం చూశాను నేను కళ్యాణం చూశానంటే ఎక్కడో బొమ్మ చూశాను ఎక్కడో టీ వీడియో చూశారు ఎవరిదో తిరుపతమ్మ కళ్యాణము అని పురోహితులు ఏం చేస్తున్నారంటే పూజారులు ఏం చేస్తున్నారంటే ఆ పేద విగ్రహంలో ఉంటే దాని మీదకి ఎక్కి పట్టు పంచల్ని పట్టు చీరల్ని కప్పుతున్నారు పట్టు ఒక్కొక్కటి ఎంత ఉంటుందని నేను మామూలుగా మిత్రుడితే సుమారు పదివేలు ఉంటుందండి పైగా అంటాడు ఈ రోజు అమ్మవారు ఇరవై ఏడు పట్టు చీరలో అలంకరించుకుంది అని అనౌన్స్ చేస్తున్నారు అమ్మవారు అలంకరించుకుందా మీరు చెప్పండి ఆ భాష ఎలా ఉందో చూడండి ఆ భాష అప్పటికప్పుడే ఆ భాష మిమ్మల్ని అదేదో గడబిళ్ళ నాకు అలా గడబిళ్ళ అనిపించింది ఎందుకంటే శాస్త్రంలో వ్యాకరణం అది చదువుకున్న వేదిక మ్యాథమెటిక్స్ అది చదువుకున్న వేదిక మనం ఏదైనా మాట్లాడితే అది కరెక్ట్ గా కన్వే అవ్వాలని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అమ్మవారు అలంకరించుకుందా లేక నువ్వు అమ్మవారికి అలంకరింపజేసినావా దాంట్లో మరి ఆ తేడా ఉందా లేదా నేను ఇవాళ ఇప్పుడు నాకు భోజనం చేసుకుని నేను ఇవాళ కూడా పప్పు పులుసు చేసుకున్నాను అని నేనంటే ఎంత శోభగా ఉంటుంది నేను ఈవేళ కూడా పప్పు పులుసు నా చేత వీళ్ళు తినిపిస్తున్నారు అనాలి కానీ నేనే చేసేసుకున్నాను అంటే కరెక్ట్ కదా చూడండి సో ఎందుకు ఇరవై ఏడు పొట్టు చీరల ఇదేదో పిచ్చి కుదిరింది తనకు రోగం అన్నట్టు లేదు ఇలా వేద సంస్కృతిలో భావన మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు వెళ్ళారు దర్శనానికి ఏం చేస్తారు మీరు ఏం చేస్తున్నారు దర్శనానికి వెళ్ళి భావన చేస్తున్నాము అది నేను చెప్తున్న పాఠం అదే భావనయే నేను అక్కడ మొదలుపెట్టి మీరు దేవాలయానికి వెళ్ళి చేసేదైనా ఇదే పాఠంలో కూర్చుని చేసేదైనా ఇదే దీని పేరే ఉపాసన దేవుని ఉపాసన చేస్తారు కాబట్టి మీరు ఉపాసన ఎలా చేయాలి ఓంకారము ఎక్కడున్న ఓంకారం నాలో ఉందండి నా నుండి వస్తుంది ఓంకారము ఇదిగో నేను దారి తీర్చుకున్నాను విడిచిపెడుతూ అకార అకారముల యొక్క సమ్మేళనము ఓంకారము ఉద్బుద్ధమవుతున్నది బయటకు వస్తోంది ఓ ఇది నామ ప్రపంచమునంతను వ్యాపించి తద్వారా ఈ బ్రహ్మాండమునంతను వ్యాపిస్తోంది భావన చేసి భావనలో లోటే లోపమే ఉన్నది భావన చేస్తూ ఇంతకు మించిన దేవ పూజ ఈశ్వర ఆరాధన ఈశ్వర భావన ఉపాసన వేరేంటేది ఉండదు భాష్యం తాన్యక్షరాణి అభ్యతమతి ఆ ప్రజాపతి గారు ఆ అక్షరములను ఏమిటవి భూ భువ శువ వాటిని మళ్ళీ డిస్టిల్ చేసినారు అంటే వాటి గురించి బాగా ఆలోచించారు అని అర్థం ఆ మాట పై మంత్రంలో చెప్పారు భాష్యకారు అభితప్తే ఓంకార సంప్రాసవత్ వాటిని మళ్ళీ బాగా ఆలోచిస్తే వాటి నుంచి ఓంకారము బయటకు వచ్చింది ఓకే ఓంకారం వచ్చింది కానీ మరి మీరు మాకు బ్రహ్మనిష్ట గురించి చెప్పాలి కదా ఎందుకని బ్రహ్మ సంస్థ అమృతత్వమేది అని అన్నారు కదా ఆ బ్రహ్మ కావాలి మాకు బ్రహ్మ అంటే మరి మీరు ఓంకారం చెప్తున్నారు ఏమిటి తద్బ్రహ్మ ఆ ఓంకారమే బ్రహ్మ అదే బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటి సర్వం కల్విడం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మని కదా ఇప్పుడు సర్వములోకి వచ్చాక ఈ దేహము ఈ ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఇగో ఇక్కడ గాలిని పీల్చుకుని ఆ గాలిని విడిచిపెట్టే టైంలో మెల్లగా విడిచిపెడుతూ ఓంకారము ఉద్బుద్ధమైనది ఆ ఓంకారము నామ ప్రపంచమునంతను కవర్ చేసేసుకుని ఈ బ్రహ్మాండమునంతను రూప ప్రపంచమునంతను కూడా అది వ్యాపించి ఉన్నది బ్రహ్మ ఏంటి కదండి బ్రహ్మ అంటే సర్వవ్యాపకం బ్రహ్మ కాబట్టి సర్వము బ్రహ్మ ఇప్పుడు సర్వము బ్రహ్మ అంటే దాంట్లో రహస్యం ఏంటంటే నామరూపాలను మీరు అధిగమించిపోతున్నారు నామరూపాలను పక్కన కింద పెట్టేసి మీరు పైకి వెళ్ళిపోతున్నారు సర్వములో నామరూపాలు ఉండవు ఇది ఎలాగంటే మీరు ఆ పంజాగుట్టం వెళ్తే అక్కడ అన్ని బంగారు షాపులే నేను అటుకేసి వెళ్ళినప్పుడు అనుకున్నాను ఏమిటి ఇన్ని బంగారు షాపులు పెట్టేశారు వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి దాని లోపల వీళ్ళేమో గేటు దగ్గర ఒకటి కూడా ఉన్నాడు లోపలికి వచ్చి వాళ్ళని తప్పు తీసుకున్నాడు లోపలేమో చాలా మంది ఉన్నారు ఇంత వ్యాపారం బంగారు వ్యాపారం ఇన్ని ఆభరణాలు కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు బా హైదరాబాద్ లో ఇదంతా ఎకనామికల్ గా వయబుల్లేనా అని నాకు అనుమానం వచ్చింది అంటే పక్కన ఉన్న వైబుల్ కాబట్టి పెట్టకండి వాళ్ళు వాడు మీ మీరు వాళ్ళ తెలివితేటలు మీరు తక్కువ అంచనా వేయకండి వాళ్ళకి అదంతా ఎకనామిక్ గా వైబుల్ అయితేనే పెడతారు అదే ఇరవై మంది ఉన్నారు లోపల వాళ్ళు డ్రెస్సులోకి వేసుకుని ఆ ఇరవై మందికి జీతాలు ఇవ్వాలి ఎవరు కొంటారు ఈ నెక్లెస్లు ఇవన్నీ ఎవరు కొంటారు అంటే కొంటారు కాకపోతే ఒక షాప్ అంటే అనుకోవచ్చు ఏమిటి ఇరవై షాపులు ఉన్నాయేమిటి అంటే ఇరవై మందికి బిజినెస్ అంటే ఇంక హైదరాబాద్ లో జనాలు విరగబడి కొనేస్తున్నారు అన్నమాట ఆభరణ నేను అలాగా అదంతా చూస్తూ నేను అనుకున్నాను సర్వం కల్విదం హిరణ్యం అని అనుకున్నాను ఆ రకంగా చూడండి సకల ప్రాణుల ఎందు ఆ చైతన్య శక్తి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రాణశక్తి యొక్క మహిమను మీరు చూడొచ్చు ఆ ప్రాణశక్తి ఇప్పుడు ప్రాణశక్తి బాగా పనిచేసినప్పుడే అత్తగారు కోడల్ని తిప్పినా కోడలు అత్తగారిని తిప్పినా ప్రాణశక్తి బాగా పనిచేయాలి కదా ప్రేమ చూపించినా దెబ్బలాడినా ఏం చేసినా ప్రాణశక్తి బాగా పనిచేస్తూ ఉండాలి అన్న మొత్తం జగత్తంతా కూడా ఈ ప్రాణశక్తి విజ్ఞాన శక్తి వాటికి మూత మూలము నుండే చైతన్యము వ్యాపించి ఉన్నది అదే బ్రహ్మం బ్రహ్మ జగత్తు బయట ఉండదు బంగారం పంజాబట్లో కాకుండా సొంతంలో ఉంటుంది అనుకుంటున్నారా బంగారం అక్కడ ఉంటుంది పంజాబట్లో ఉంటుంది కాబట్టి పంజాబట్లో ఆభరణాలు ఉన్నాయన్నా అవన్నింటినీ వ్యాపించి బంగారమే ఉంటుంది ఆ సకల ప్రాణులందు వ్యాపించి బ్రహ్మయే గలదు ఆ బ్రహ్మ మరి రూప ప్రపంచమంతా బ్రహ్మ ఉంటే నామ ప్రపంచమంతా నోట్లో ఉంటే ఓంకారము నామ ప్రపంచము ద్వారా రూప ప్రపంచాన్ని కప్పివేసి బ్రహ్మయే తాను తానే బ్రహ్మ అగుతున్నది కాబట్టి ఓం బ్రహ్మ ఓంకారమే